కీర్తన యాభై ఒకటి శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్తానుగ్రహ సన్నుతామర సుగ్రహ సామవద పరిగ్రహ జనకీ ప్రియకారక శివసాధితాఖిల తారక మానుషాహిత మారక మమక అఘ నివారక శ్రీవెంకటనాథ రూపక సంచిత రఘుకుల దీపక భావ సంతోష ప్రాపక అభంగమంజుల చాపక